ఇన్నాళ్ళు నల్లపిల్లి ఏడకెళ్తీవి ఇంగ్లాండు దేశానికెళ్ళి ఉంటిని ఇంగ్లండు దేశంలో ఏమి చేస్తివి ఎలిజబెత్తు రాణి మేడ ఎక్కి చూస్తిని రాణిగారి మేడలోన ఏమి చూస్తివి మేడలోన తెల్ల ఎలక పిల్ల చూస్తివి ఎలక పిల్ల నిన్ను చూసి ఏమన్నది బ్లాక్ క్యాట్ గో బ్యాక్ అని అన్నది ఆ మాటకేమంటూ బదులిస్తివి అర్థ తెలుగులోన దాన్ని చిట్టి వస్తీని